పొదల పొదల గట్ల నడుమ నాగమలే దారిలో పొడిసొచ్చే సందమామ నాగమలే దారిలో పొదల పొదల గట్ల నడుమ నాగమలే దారిలో పొడిసొచ్చే సందమామ నాగమలే దారిలో పొదల పొదల గట్ల నడుమ పొదల పొదల గట్ల నడుమ పొదల పొదల గట్ల నడుమ పొదల పొదల గట్ల నడుమ నాగమలే దారిలో పొడిసొచ్చే సందమామ నాగమలే దారిలో పొదల పొదల గట్ల నడుమ నాగమలే దారిలో పెద్ద పెద్ద గట్ల నడుమ నాగమలే దారిలో నాకు పెద్ద దండ దొరికే నాగమలే దారిలో పెద్ద పెద్ద గట్ల నడుమ నాగమలే దారిలో నాకు పెద్ద దండ దొరికే నాగమలే దారిలో పెద్ద పెద్ద పెద్ద పెద్ద పెద్ద పెద్ద నాకు మామ నాకు మామ నాగమలే దారిలో లోకానికి సందమామ నాగమలే దారిలో నీకు మామ నాకు మామ నాగమలే దారి నాగమలే దారిలో నాకు చిన్న చిన్న గట్ల నడుమ నాగమలే దారిలో నాకు చిన్న దండ దొరికే నాగమలే దారిలో చిన్న చిన్న గట్ల నడుమ నాగమలే దారిలో నాకు చిన్న దండ దొరికే నాగమలే దారిలో చిన్న చిన్న గట్ల నడుమ చిన్న చిన్న గట్ల నాగమలే దారిలో లోకానికి సందమామ నాగమలే దారిలో నీకు మామ నాకు మామ నాగమలే దారిలో లోకానికి సందమామ నాగమలే దారిలో నీకు మామ నాకు మామ నీకు మామ నాకు మామ నీకు మామ పచ్చ పచ్చ గట్ల నడుమ నాగమల్లే దారిలో పచ్చ పూల దండ దొరికే నాగమల్లే దారిలో పచ్చ పచ్చ గట్ల నడుమ నాగమల్లే దారిలో దొరికే నాగమల్లే దారిలో పచ్చ పచ్చ పచ్చ పచ్చ నీకు మామ నాకు మామ దారిలో లోకానికి సందమామ నాగమలే దారిలో నీకు మామ నాకు మామ దారిలో లోకానికి సందమామ నాగమలే దారిలో నీకు మామ నాకు మామ నీకు మామ ఎర్ర గట్ల నడుమ నాగమలే దారిలో ఎర్ర పూల దండ దొరికే నాగమలే దారిలో ఎర్ర ఎర్ర గట్ల నడుమ నాగమలే దారిలో ఎర్ర పూల దండ దొరికే నాగమలే దారిలో ఎర్ర ఎర్ర ఎర్ర ఎర్ర ఎర్ర ఎర్ర నీకు మామ నాకు మామ నాగమలే దారిలో లోకానికి సంద మామ నాగమలే దారిలో నీకు మామ నాకు మామ నాగమలే దారిలో దారిలో మామ ఎండగట్టు గట్ల నడుమ నాగమలే దారిలో కోటొక్క పూలదండ నాగమలే దారిలో ఎండగట్టు గట్ల నడుమ నాగమలే దారిలో కోటొక్క పూలదండ నాగమలే దారిలో కొండగట్టు గట్ల నడుమ కొండగట్టు గట్ల నడుమ కొండగట్టు ఆడగట్టు అంజన్న నాగమల్లే దారిలో కొలిసి నీకు దండలో ఈ నాగమల్లే దారిలో కొండగట్టు అంజన్న నాగమల్లే దారిలో కొలిసి నీకు దండలో ఈ నాగమల్లే దారిలో కొండగట్టు అంజన్న కొండగట్టు కొండగట్టు పొదల పొదల గట్ల నడుమ నాగమల్లే దారిలో పొడిసొచ్చే సందమామ నాగమల్లే దారిలో పొదల పొదల గట్ల నడుమ నాగమల్లే దారిలో పొడిసొచ్చే నాగమల్లే దారిలో పొడి సొచ్చే నాగమల్లే దారిలో సందమామ నాగమలే పొదల పొదల గట్ల నడుమ నాగమల్లే దారిలో పొడిసొచ్చే నాగమల్లే దారిలో